నమస్కారం లఘు సిద్ధాంత కౌముది అధ్యయనానికి అందరికీ స్వాగతం ఇప్పుడు మనం మంగళ శ్లోకంతో లఘు సిద్ధాంత కౌముది అధ్యయనాన్ని ప్రారంభిద్దాం నత్వా సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముదీం ఇది లఘు సిద్ధాంత కౌముది యొక్క మంగళ శ్లోకం దీని అన్వయక్రమం ఒక్కసారి చూద్దాము ఒక వాక్యంగా దీన్ని మలుచుదాము అహం శుద్ధాం గుణ్యాం సరస్వతీ దేవి సరస్వతీం దేవీం నత్వా పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముదీం కరోమి అహం అంటే నేను వరదరాజుణ్ణి శుద్ధాం గుణ్యాం సరస్వతీం దేవీం శుద్ధమైన గుణయుక్తమైన సరస్వతీదేవిని నత్వా నమస్కరించి పాణినీయ ప్రవేశాయ పాణిని చేత రచింపబడిన వ్యాకరణ శాస్త్రమైన అష్టాధ్యాయిలో ప్రవేశించడం కోసం లఘు సిద్ధాంత కౌముది లఘు సిద్ధాంత కౌముది అనే గ్రంథాన్ని కరోమి అంటే రాస్తున్నాను అని అర్థం కరోమి అంటే చేస్తున్నాను అని కానీ ఇక్కడ ధాతువులకి అనేక అర్థాలు ఉంటాయి కాబట్టి అక్కడ సందర్భాన్ని బట్టి కరోమి అంటే మనం లఘు సిద్ధాంత కోమదిని చేస్తున్నాడు అంటే లఘు సిద్ధాంత కోమదిని రాస్తున్నారు అని అర్థం అనమాట ఇప్పుడు దీని తరువాత ఈ అష్టాధ్యాయులో మొట్టమొదట చెప్పిన మాహేశ్వర సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవే మాహేశ్వర సూత్రాలు ఇక్కడ కూడా లఘు సిద్ధాంత కోమది మొదట్లో ఈయన చెప్పారు అసలు మాహేశ్వర సూత్రాలు అంటే ఏంటి అంటే మహేశ్వరుని నుంచి వచ్చినవి మాహేశ్వర సూత్రాలు అని చెప్పి అంటారు అవి పద్నాలుగు అనమాట వాటిని ఒకసారి నేను చెప్తాను ఆ ఈ ఉ ణ ఋ ల్ క్ ఏ ఓ ng आई औ छ ह य व र ट ल ण य म ङ ण न म झ भ य घ ढ ध श ज ब ग ड द श ख फ छ ठ ఠ చ ట త వ క ప య శ ష స ర హ ల ఇవి మళ్ళీ ఒకసారి చదువుతాను మొదటి సూత్రం ఆ ఈ వణ్ రెండవది రిక్ మూడవది ఓంగ్ నాలుగవది అయౌచ్ ఐదు హయవరట్ ఆరు ఎళన్ ఏడు న్యామాంగాణానం ఎనిమిది జభై తొమ్మిది ఘఢధష్ పది జబగడదష్ పదకొండు ఖఫ చఠథ చటతౌ పన్నెండు కపై పదమూడు శేషసర్ పద్నాలుగు హల్ దీని కింద వ్యాఖ్యగా ఒక పంక్తిని రాశారు దంజ ఇది మాహేశ్వర సూత్రాన్ని అనాది సంజ్ఞార్థాన్ని ఇతి మాహేశ్వరాణి సూత్రాన్ని ఈ పద్నాలుగు కూడాను మాహేశ్వర సూత్రాలు ఎందుకు చెప్తున్నారు ఈ మాహేశ్వర సూత్రాలు అంటే ఇంతకు ముందే అంటే ఇది పాణిని కంటే ముందే భాష ఉంది భాష ఉంది అంటే అందులో తప్పనిసరిగా వర్ణాలు ఉండుంటాయి మరి అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ ఈ ఊరు రు అని చెప్పి వర్ణాలు ఎందుకు చెప్తున్నారు అనేది సంశయం దానికి సమాధానం ఏంటంటే అనాది సంజ్ఞార్థాన్ని అంటే అన్ అక్ మొదలైన సంజ్ఞలను తయారు చేయడం కోసం ఇక్కడ ప్రత్యాహార నిర్మాణం కోసమే వీటిని మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది అంటే వర్ణాలు మళ్ళీ ఆ ఈ ఊరు ఈ వర్ణాలు ఉండగా కూడా మళ్ళీ చెప్పడం అనేది అన్ అక్ అచ్ మొదలైన ప్రత్యాహారాన్ని తయారు చేయడం కోసమే అని ఈ ప్రత్యాహారం అనే పదం మీకు కొత్త నేను మళ్ళీ దాన్ని వివరిస్తాను ప్రత్యాహారం అంటే ఏంటి దాన్ని ఎలా తయారు చేస్తారు అని తర్వాత ఉన్న వాక్యం చూడండి ఏషాం అంత్యాహ ఇత ఏషాం అంత్యాహ ఇత అంటే ఈ పద్నా ఏషాం అంటే ఈ పద్నాలుగు మాహేశ్వర సూత్రాల్లోని అంత్యాహ చివరి ఉన్న వర్ణాలను ఇత ఇత్ అనే పేరుతో పిలుస్తారు వీటికి ఇత్ అని పేరు అంటే ఐ ఉణ్ అనే దానిలో ఉణ్ అని వినిపిస్తుంది దీనికి ఇత్ అని పేరు రిల్రిక్ ఇందులో క్ అని వినిపిస్తుంది దీనికి ఇత్ అని పేరు ఏవోంగ్ ఇందులో అని వినిపిస్తుంది దీనికి ఇత్తని పేరు అంటే ఈ పద్నాలుగు మాహేశ్వర సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి చివరిలో మీకు ఏదైతే హల్ మాత్రంగా వినిపిస్తోందో దానికి ఇత్తని పేరు హకారాదిషు అకార ఉచ్చారణార్థ అని తర్వాత వాక్యం హకారాదిషు అకార ఉచ్చారణార్థ అంటే మామూలుగా వ్యంజన వర్ణాలు హ యు వ్ రు ఇవి కదా మరి వీటిలో హ యా వ రా అని చెప్పి అకార సహితంగా ఉన్నాయి ఎందుకు అనేది సంశయం దానికి సమాధానం ఏంటంటే వీటిల్లో ఉన్న అకారము ఎందుకు అంటే ఉచ్చారణ సౌకర్యం కోసము ఉచ్చారణ సౌకర్యం కోసం వీటిని అకారాన్ని జోడించి చెప్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అంటే ఉచ్చారణ సౌకర్యం కోసం ఇలా అజ్వర్ణాన్ని ఆసరాగా తీసుకోవడం అనేది ఒక సంప్రదాయం వ్యాకరణంలో ఉన్నది దాన్ని అనుసరించి ఇక్కడ కూడా హా యా వా రా అని ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం ఇక్కడ అకారాన్ని తీసుకున్నారు అని చెప్తున్నారు లన్ మధ్యేతు ఇత్సంజ్ఞక అయితే ఇక్కడ హయవరట్ నుంచి తీసు ఉన్నవన్నీ వ్యంజనాలు వ్యంజనాల్లో ఉన్న అకారం అంతా ఉచ్చారణ సౌకర్యం కోసమే అలాగే లాలో ఉన్న ఆకారం కూడా ఉచ్చారణ సౌకర్యం కోసమేనేమో అనంటే కాదు లాలో ఉన్న ఆకారం మాత్రం ఇత్సంజ్ఞ కోసము అంటే లకారంలో ఉన్న అకారం మాత్రం ఇత్సంజ్ఞ అవ్వడం కోసం ఉపదేశించబడింది కానీ అది ఉచ్చారణ సౌకర్యం కోసం కాదు అని దీనికి అర్థం అన్నమాట తర్వాత మొట్టమొదటి సూత్రం లఘు సిద్ధాంత కోమదిలో హలంత్యం అని ఇప్పుడు మనం చదువుతుంది సంజ్ఞా ప్రకరణం మొదటి ప్రకరణం లఘు సిద్ధాంత కోముదిలోది సంజ్ఞా ప్రకరణం సంజ్ఞ అంటే పేరు అని అర్థం అంటే వ్యాకరణంలో కొన్నింటిని కొన్ని పేర్లతో వ్యవహరిస్తారు అష్టాధ్యాయులు అయితే వేటికి ఏంటి పేర్లు అని చెప్పే ప్రకరణమే సంజ్ఞా ప్రకరణం దేన్ని ఏ పేరుతో పిలవాలి ఏ పేరుతో పిలిస్తే దేన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేదాన్ని సంజ్ఞా ప్రకరణం అని అంటారు అందులో మొదటి సూత్రం హలంత్యం హల్ అంత్యం హలంత్యం ఉపదేశే అంత్యం హలిత్ స్యాత్ అని ఈ సూత్రానికి కిందున్న వృత్తి పైనున్నది సూత్రం కింద ఉపదేశే అంత్యం హలిత్ స్యాత్ అని చెప్పి ఏదైతే వివరణ ఉందో దాన్ని వృత్తి అని అంటాం అంటే సూత్రానికి చెప్తున్న అర్థం అన్నమాట ఇక్కడ ఉపదేశే అంత్యం హల్ ఇత్ స్యాత్ అని ఈ సూత్రానికి అర్థం చెప్పారు అంటే ఉపదేశంలో ఉన్నటువంటి అంత్యమందున్న హల్ అనే దానికి ఇత్ అని పేరు అని ఈ సూత్రానికి అర్థం అయితే సూత్రంలో ఉంది హల్ అంత్యం అనే పదాలు మాత్రమే కదా మరి ఇక్కడ సూత్రానికి అర్థం చెప్పేటప్పుడు మాత్రం ఉపదేశే ఇత్ అని ఈ రెండు పదాలు కొత్తగా కనిపిస్తున్నాయి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే అక్కడ దానికి చెప్తున్నారనమాట దానికి ఏమని ఉపదేశే అంత్యం హల్లిత్ సద్ అనే దగ్గర ఉపదేశే అనే పదం ఏదైతే ఉందో అది దీనికంటే ముందున్న సూత్రంలో నుంచి వచ్చింది సూత్రేషు అదృష్టం పదం సూత్రాంతరాత్ అనువర్తనీయం సర్వత్ర అని తర్వాత వాక్యం ఉంది చూడండి సూత్రేషు అదృష్టం పదం సూత్రాంతరాత్ అనువర్తనీయం సర్వత్ర అంటే మనకి సూత్రంలో కనబడట్లేదు కానీ సూత్రార్థానికి అది సహాయకమవుతోంది మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముందున్న సూత్రంలో నుంచి వచ్చింది అని అర్థం చేసుకోవాలి దీని ఈ ప్రక్రియని అనువృత్తి అంటారు అంటే ముందు ఉన్న సూత్రంలో నుంచి ఒక పదం కానీ సంపూర్ణంగా సూత్రమే కానీ తర్వాత సూత్రంలోకి వస్తే దాన్ని అనువృత్తి అని చెప్పి అంటారు అలాగే హలంత్యం అనే సూత్రము ఒకటో అధ్యాయం మూడో పాదం మూడో సూత్రం అంటే అష్టాధ్యాయిలో ఇది మొదటి అధ్యాయంలో మూడో పాదంలో మూడో సూత్రంగా ఉంది అంటే దీనికంటే ముందున్న సూత్రం మొదటి అధ్యాయం మూడో పాదం రెండవ సూత్రంలో ఉపదేశే అజనునాసిక ఇత్ అని సూత్రం అందు ఆ సూత్రంలో నుంచి ఉపదేశే అనే పదం ఇత్ అనే పదం రెండు ఈ సూత్రంలోకి వచ్చాయి వచ్చి సంపూర్ణ అర్థం ఏమైంది ఉపదేశమునందు చివరి ఉన్న హల్లుకి ఇత్ అని పేరు అని వచ్చింది అయితే మనం పాణిని సూత్రాల్లో ఒకదాన్ని గమనించాలి వీటిల్లో మనకి ఎక్కడ క్రియాపదం కనిపించదు అయితే ఈ క్రియాపదం లేకుండా ఏది వాక్యం అని అనుకోదు వాక్యం అవ్వాలి అంటే ఏదో ఒక క్రియాపదమైన ఉండాలి అనేది శాస్త్రకారుల సిద్ధాంతం అందుకని ఒక క్రియాపదాన్ని ఇక్కడ చేర్చి దీనికి వాక్యత్వాన్ని సంపాదన చేస్తారు అదే లఘు సిద్ధాంత కౌముది కానీ సిద్ధాంత కౌముది కానీ ఏది చూసినా అందులో మీకు క్రియాపదంగా స్యాత్ అని కనిపిస్తుంది అదే కాశిక చూస్తే అందులో మీకు భవతి అనేది కనిపిస్తుంది కాశిక అనేది ఏదో కొత్త గ్రంథం అని భయపడవద్దు ఇది అష్టాధ్యాయికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథం అందులో వ్యాఖ్య ఉంటుంది ఈ సూత్రాలకి అష్టాధ్యాయి సూత్రాలకి వ్యాఖ్య ఉంటుంది అక్కడ ఆయన సూత్రానికి అర్థం చెప్పేటప్పుడు భవతి భవతి అని చెప్తాడు అలాగే లఘు సిద్ధాంత కౌముదిలో ఈయన వాక్యాన్ని చెప్పేటప్పుడు స్యాత్ స్యాత్ అని చెప్తాడు స్యాత్ అంటే అస్ అనే ధాతువుకి లింగ్లకార రూపం అన్నమాట అయితే ఇప్పుడు సూత్రానికి అర్థం చూసాం సూత్రంలో ఉపదేశ అనే పదం ఉంది ఉపదేశం అంటే ఏంటి ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి కదా ఉపదేశ అనే పదాన్ని ఇక్కడ ఏ అర్థంలో వాడారు అంటే తర్వాత చెప్తున్నాడు ఉపదేశ ఆద్యోచ్చారణం ఉపదేశం అంటే ఆద్యమైన ఉచ్చారణం ఆద్యోచ్చారణం అంటే మొదటిసారి పలికింది దీనికి ఆద్యోచ్చారణము అని పేరు అంటే పాణిని కాత్యాయనుడు మొదలైన మహర్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని ధాతు గణము ప్రత్యయము ఆదేశం ఆగమం వీటన్నింటినీ ఈ సూత్రాల ద్వారా విధించారు కదా వాటిల్లో వాటిని మనం ఉపదేశం అనే పదంతో స్వీకరిస్తాం అంటే పాణిని కాత్యాయనాది మహర్షులు వాళ్ళ వార్తికాలు సూత్రాలతో ఏ ఆగమాలు అయితే చెప్పారో ఆదేశాలు ప్రత్యయాలు ఉన్నాయో వాటికి ఉపదేశం అని పేరు అలాగే ప్రాతిపదికం ధాతువు అనే వాటికి కూడా ఉపదేశం అనే వ్యవహారం ఉంది అంటే ప్రాతిపదికంలో కానీ ధాతువులో కానీ ఆగమంలో కానీ ఆదేశంలో కానీ ప్రత్యయంలో కానీ చివరిలో ఉన్న హల్కి ఇత్ అని పేరు అలాగే మాహేశ్వర సూత్రాన్ని కూడా ఉపదేశ పదంతో స్వీకరిస్తారు కాబట్టి మాహేశ్వర సూత్రాల్లో కూడా చివరిలో ఉన్న హల్ వర్ణానికి హలంత్యం అనే సూత్రంతో ఇత్ అనే పేరు పెడుతున్నారు అని ఈ సూత్రానికి సామాన్యమైన అర్థం కాబట్టి ఐవుణ్ రిక్ ఐవుణ్ అనే దగ్గర నా ఏదైతే ఉందో ఇది ఐవుణ్ అనేది మాహేశ్వర సూత్రం ఇది ఉపదేశము దీని చివరిలో ఉన్నది హల్ మాత్రము ణకారము దీనికి హలంత్యం అనే సూత్రంతో ఇత్సంజ్ఞ అవుతుంది అని హలంత్యం అనే సూత్రానికి అర్థం